సంకీర్తన సంఖ్య యాభై ఒకటి నదులుల్లవు నా స్నానము కడు సదరము నాకీ స్నానము ఇరువంకల నీయేచిన ముద్రలు ధరించుటె నా స్నానము ధరపై నీ నిజ దాసుల దాసుల చరణధూళి నా స్నానము తలపులోన నిను దలచిన వారల తలచుటే నా స్నానము వలనుగ నినుగను వారల శ్రీపాద జలములే నా స్నానము భాగవత పాదాంబుజముల దరుశనమే నా స్నానము తిరువేంకటగిరి దేవ నీ కథాస్మరణమే నా స్నానము